చింతలతోటన ఎరుకే వింతల పుట్టిల్లనంగా వెలసినదెరుకే తంతుల పేటన ఎరుకే పన్ అంతములకు చూడ మూల మన్నా ఎరుకే జగజ్జనన స్థలమన్నా ఎరుకే భ్రాంతుల పట్టానమన చెల్లి కాంతాదిరూపులు కల్పించుటకు మూల బలమన్న ఎరుకే జగజ్జనన స్థలమన్నా చింతల తోటన ఎరుకే వింతల పుట్టిల్లనంగా వెలసినది ఎరుకే తంతుల పేటన ఎరుకే పంతములకు చూడ మూల బలమన్న ఎరుకే జగజ్జనన స్థలమన్న ఎరుకే భ్రాంతుల కెళ్ళను పట్టణమన చెల్లి కాంతాది రూపులు కల్పించుటకు మూల బలమన్న ఎరుకే జగజ్జనన స్థలమన్న ఎరుకే